నమామ్యహం మానవ సింహం ప్రమదాకమహో బలనరసింహం దానవదైత్య విదారణ సింహం నానాయుధకర నరసింహం భూనభోంతరాపూరిత సింహం ఆనన వన్హిలయాంతక సింహం నమామ్యహం మానవ సింహం ప్రమదాకమహో బల నరసింహం ప్రళయ నృసింహం బహుముఖ సింహం సలలిత గరుడాచల సింహం కులిశనఖరముఖ ఘోషిత సింహం తిలకిత బహురవి దీపిత సింహం నమామ్యహం మానవ సింహం ప్రమదాకమహోబల నరసింహం శాంత నృసింహం శౌర్య నృసింహం సంతత కరుణా జయసింహం కాంతం సింహం చింతిత ఘన సంసిద్ధి నృసింహం నమామ్యహం మానవసింహం ప్రమదాకమహోబల నరసింహం